లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం ఇవాళ మనం చదువుపోతున్న సూత్రం ఉదాత్త సంజ్ఞను విధించే సూత్రం అలాగే అనుదాత్తని అనుదాత్త సంజ్ఞను విధించేది స్వరిత సంజ్ఞను విధించేది మొత్తం మూడు సూత్రాలు చదువుతున్నాం ఇవాళ అవి చిన్న చిన్న సూత్రాలు అందుకని ముందు ఉదాత్తం అని దేన్నంటారో తెలుసుకుందాం నిన్న మనం అచ్చుకి మూడు భేదాలు ఉంటాయి ప్రా సామాన్యంగా హ్రస్వము దీర్ఘము ప్లుతము అని చెప్పి చదువుకున్నాం దేన్ని హ్రస్వం అంటాం దేన్ని దీర్ఘం అంటాం దేన్ని ప్లుతం అంటాం అనేది కూడా చదువుకున్నాం తర్వాత ఉదాత్తము అనుదాత్తము స్వరితము ఈ మూడు భేదాలు ఉంటాయి ఒక్కొక్క దానిలో హ్రస్వంలో మూడు భేదాలు దీర్ఘంలో మూడు భేదాలు స్వరితంలో మూడు భేదాలు ఇలా ఒక్కొక్క దానిలో మూడు మూడు భేదాలు ఉంటాయి అని చదువుకున్నాం అయితే ఇప్పుడు ఉదాత్తం ఉదాత్తమందేన్ అంటారు అనుదాత్తమందేన్ అంటారు స్వరితమందేన్ అంటారు అనే విషయాన్ని చదువుకుంటున్నాం ఉదాత్తమని దేన్ని అంటారు ఉదాత్తం అనే పేరు దేనికి అంటే ఉచ్చైరుదాత్త అని సూత్రం ఉచ్చై ఉదాత్త అని దీని పదవిభాగం అంటే దీనికి అర్థం ఏంటి అంటే మనం ఏ వర్ణాన్నైనా ఉచ్చరించడానికి ఒక స్థానం ఉంటుంది ఒక్కొక్క వర్ణం పుట్టుక ఒక్కొక్క స్థానంలో స్థానము అంటే మనం నోటి నుంచి లోపల ఉన్న అవయవాలు కంఠము తాలువు మూర్ధ దంతాలు వీటన్నింటికి ఇవన్నీ వర్ణోత్పత్తి స్థానాలన్నమాట ఈ వర్ణోత్పత్తి స్థానాల్లో ఒక్కొక్క స్థానం రెండుగా విభక్తం అవుతుంది ఒకటి పై భాగం ఒకటి కింద భాగం ఉదాహరణకి కంఠమే ఉందనుకోండి కంఠం అనేది అకారాన్ని ఉచ్చరించడానికి స్థానం అయితే ఈ కంఠంని రెండు విభాగాలుగా విభజిస్తాం ఒకటి పై భాగం ఒకటి కింద భాగం ఈ కంఠంలో పై భాగం నుంచి ఉచ్చరించే ఆకారం ఏదైతే ఉందో దానికి ఉదాత్తము అని పేరు ఉచ్చై ఉదాత్త అంటే తాలు కంఠము మూర్ధ మొదలైన స్థానాల్లో ఊర్ధ్వ భాగంలో నుంచి వచ్చే వర్ణానికి ఉదాత్తము అని పేరు తర్వాత సూత్రం అనుదాత్త విధాయక సూత్రం అదేంటి నీచైరనుదాత్త నీచై అనుదాత్త అని పద విభాగం నీచై అనేది ఒక పదం అనుదాత్త అనేది ఒక పదం నీచై అంటే ఈ కంఠము తాలువు మొదలైన స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల్లో కింద భాగం నుంచి ఉత్పన్నమయ్యే అచ్చుని అనుదాత్తము అంటారు అని అర్థం ఉచ్చైహి నీచైహి అనే రెండు పదాలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు అవ్ అవ్యయాలన్నమాట దీనికి మామూలుగా అయితే లఘు సిద్ధాంత కోముదిలో ఏమి వృత్తి ఇవ్వలేదు సహజంగా దీని అర్థం ఇది అంటే ఒక్కొక్క వర్ణాన్ని ఉచ్చరించడానికి కొన్ని స్థానాలు ఉన్నాయి అజ్వర్ణాల్ని ఉచ్చరించే స్థానాల్లో మనం రెండు భాగాలు చేస్తున్నాం ఒకటి పై భాగం రెండవది అదే స్థానంలో కింద భాగం పై భాగం నుండి ఉచ్చరించే వర్ణాన్ని ఉదాత్తము అని కింద భాగం నుండి ఉచ్చరించే వర్ణాన్ని అనుదాత్తము అని అంటాము తర్వాత సూత్రం స్వరిత సంజ్ఞా విధాయక సూత్రం స్వరిత సంజ్ఞను విధించే సూత్రం ఏంటి సమాహార స్వరిత సమాహార స్వరిత అని పదవిభాగం రెండు పదాలు ఉన్నాయి దీనికి వృత్తి ఉంది మళ్ళీ లఘు సిద్ధాంత కౌముదిలో అది ఒకసారి చూద్దాం ఉదాత్తానుదాత్తత్వే వర్ణధర్మో సమాహ్రియేతే ఎస్మిన్ సహ అచ్ స్వరిత సంజ్ఞ స్యాత్ ఉదాత్తానుదాత్తత్వే వర్ణధర్మో సమాహ్రియేతే యస్మిన్ అంటే ఏ అచ్చుని ఉచ్చరిస్తున్నప్పుడైతే ఉదాత్త ధర్మము అనుదాత్త ధర్మం ఉదాత్త ధర్మం ఏంటి అంటే స్థానంలో పైభాగం నుంచి ఉచ్చరించడం అనుదాత్త ధర్మం ఏంటి స్థా అదే స్థానంలో కింద భాగం నుంచి ఉచ్చరించడం ఈ రెండు కలిసి ఏ అజ్వర్ణానికైతే ఉన్నాయో అంటే ఈ రెండు ఉచ్చారణను కలిపి ఏ అజ్వర్ణాన్ని అయితే ఉచ్చరిస్తున్నామో దాన్ని స్వరితము అంటారు అది ఈ సమాహార స్వరిత అనే సూత్రానికి అర్థం తర్వాత ఇంకొక పంక్తి ఆ సూత్రం కింద ఉంది స నవవిధోపి ప్రత్యేకం అనునాసిక అననునాసికత్వాభ్యాం ద్విధ స నివ నవవిధ అపి ఇప్పుడు మొత్తానికి హ్రస్వము దీర్ఘము ప్లుతము అని మూడు ముఖ్యంగా అయ్యాయి ప్రతి ఒక్కటి మళ్ళా ఉదాత్తము అనుదాత్తము స్వరితము అని అయ్యాయి అంటే ఒక్కొక్క దాంట్లో మళ్ళీ మూడు మూడు ఉపవిభాగాలు వచ్చాయి కాబట్టి మూడు మూడులు తొమ్మిది ఈ తొమ్మిది కూడా మళ్ళీ ప్రత్యేకం అనునాసిక అననునాసికత్వాభ్యాన్విద మళ్ళీ ఇందులో ఒక్కొక్కటి అనునాసికము అననునాసికము అని మళ్ళీ రెండు రెండు రకాలు అప్పుడేమవుతుంది ఈ తొమ్మిది మళ్ళీ రెండు రెండుగా విభక్తం అవుతాయి అప్పుడు తొమ్మిది రెండు పద్దెనిమిది అవుతాయి ఎలా అంటే హ్రస్వ ఉదాత్త అనునాసికము హ్రస్వ ఉదాత్త అననునాసికము ఈ రెండు హ్రస్వ అనుదాత్త అనునాసికము హ్రస్వానుదాత్త అననునాసికము హ్రస్వ స్వరిత అనునాసికము హ్రస్వ స్వరిత అననునాసికము మొత్తం హ్రస్వానికి ఆరు భేదాలయ్యాయి అలాగే దీర్ఘ ఉదాత్త అనునాసికము దీర్ఘ ఉదాత్త అననునాసికము దీర్ఘ అనుదాత్త అనునాసికము దీర్ఘ అనుదాత అననునాసికము దీర్ఘస్వరిత అనునాసికము స్వరిత అననునాసికము తర్వాత అలాగే ప్లుతంలో కూడా ప్లుత ఉదాత్త అనునాసికము ప్లుత ఉదాత్త అననునాసికము ప్లుత అనుదాత్త అనునాసికము ప్లుత అనుదాత్త అననునాసికము ప్లుత స్వరిత అనునాసికము ప్లుత స్వరిత అననునాసికము ఇలా మొత్తం ఒక్కొక్క హ్రస్వము దీర్ఘము ప్లుతము అనే భేదాలు ఆరు ఆరుగా కలిపి మొత్తం పద్దెనిమిది రకాల భేదాలు అవుతాయి అనునాసికం అందేన్నంటాము అనేది మళ్ళా తర్వాత సూత్రంలో చదువుకుందాం